కీర్తన మూడు వందల పదమూడు ఆయమేవ ఆయమేవ ఆదిపురుష జయకరం తమహరం శరణం భజామి అయమేవ ఖలుపురా అవనీధరస్తు సో అప్యయమేవ వటదళాగ్రావిషయన అయమేవ దశబిట్టరవతార రూపైచ్య నయమార్గభువిరక్షణం కరోతి అయమవే సతతం శ్రియపతిదేవేషు అయమేవ దుష్టదైత్యాంతకస్తు అయమేవ సకలభూతాంతరేష్ుక్రమ్య ప్రియభక్తపోషణం విద్రుతృణోతు అయమేవ శ్రీవేంకటాద్రివిరాజితే అయమేవ वरदोऽप्याचकानाम् अयमेव वेदवेदान्तश्च सूचितो अयमेव वैकुण्ठाधीश्वरस्तु